నేనే భాగ్యవంతుడను నీ కృప కలిగే నాకు జ్ఞానమిచ్చితివి నే సంసారము సేయగాను పుట్టు దరిద్రుడై ఉన్నప్పుడు వచ్చిన సంపదలట్టే వేపచేదు దాగే అప్పటి తీపు దట్టమై ఆకలిగొన్న తరిగల ఆహారము గట్టిగా చవియైనట్టు పాటు కలిగే నీ భక్తి చిక్కులేక భీతి వాసిన మీది సంతోషము నిక్కపు రోగము మానిన సౌఖ్యము మిక్కిలి అప్పులు దీని మెరసే దొరతనము గక్కన నా కబ్బినట్టు కలిగే నీ భక్తి జడిసి ఎండ తాకిన సమయమందలి నీడ అడవిలోపల సహాయమైన తోడు అడరి దొరకినట్టులట్టే శ్రీ వెంకటేశ కడగి నీ కృపవల్ల కలిగె నీ భక్తి